بسم الله الرحمن الرحيم قل يا أيها الكافرون لا أعبد ما تعبدون ولا أنتم عابدون ما أعبد ولا أنا عابد ما عبدتم ولا أنتم عابدون ما أعبد لكم دينكم ولي دين అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఇలా ప్రకటించు ఓ అవిశ్వాసులారా మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించను అలాగే నేను ఆరాధించే ఆయన్ని మీరు ఆరాధించరు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను అలాగే నేను ఆరాధించే ఆయన్ని మీరు ఆరాధించేవారు కారు మీ ధర్మం మీదే నా ధర్మం నాదే